కీర్తన నాలుగు వందల యాభై రెండు అందాకాదానే అంతకెక్కుడుగాడు ముందు వెనకించేనా ముఖ్యుడే అతడు చిత్తమంతర్ముఖము చేసుకున నేర్చనా అతలనతడు యోగి అనబడును సత్తు అసత్తనెడి సువిచారంబు కలిగెనా ఉత్తమ వివేకియని ఊహింపబడును భావమును అభావమును పరికించి తెలిసిన కైవల్య నిలయుడని కానబడును దైవంబు తన్నుమతి తలపోయ నేర్చనా జీవన్ముక్తుడని చెప్పబడునతడు అడరి వైరాగ్యధనము ఆర్జించనోపెనా తిడువై జితేంద్రియ స్థిరుడా అతడు జడియు శ్రీవేంకటేశ్వరు దాసుడాయనా బడి తుద పరబ్రహ్మమేయతడు